కథనము చేయవచ్చిరని కంది ముకుందుని మాట చొప్పునన్ గదరి సుయోధముడు తన వీరము నీరము పాలు చేసిన చేసినన్ బెదరగ సూతనందనుడు వెదురుకాడు చతుర్సముద్రము సదరము గల్గుని పుడమి సాత్రవ శూన్యము చేయకుండగల్ ఆ